కీర్తన సంఖ్య రెండు వందల తొంభై ఆరు ఇన్నిటి మూలం ఈశ్వరుడాతని మన్నన కొలది నెమలయుటగాక మాయామయమై మనియడి జగమిది ఛాయల నిందు నిజము కలదా కాయము సుఖ దుఃఖములకు పొత్తిది రేయి పగలు ఒకరితే కలదా దైవాధీనము తగు సంసారము వావిరి జీవుల వశమౌనా ధావతి మనసిది తన కర్మ మూలము వేవేలైనా విడువగవశమా పంచేంద్రియముల పరగేటి బ్రతుకిది చంచలంబు నిశ్చలమౌనా ఎంచగ శ్రీ వెంకటేశ్వరు కృపతో సంచయమైతే సతమవుగాక